يومئذ لمحجوبون ثم إنهم لصال الجحيم ثم يقال هذا الذي كنتم به تكذبون ఎంత మాత్రం కాదు నిశ్చయంగా దుర్జనుల కర్మల పత్రం చెరసాల గ్రంథంలో ఉంటుంది చెరసాల గ్రంథం అంటే ఏమిటో నీకు తెలుసా అదొక వ్రాయబడిన గ్రంథం తీర్పు దినాన్ని తిరస్కరించే తిరస్కారులకు ఆ రోజున వినాశం ఉన్నది హద్దు మీరి ప్రవర్తించే దుర్మార్గుడు తప్ప ఏ ఒక్కడూ దానిని తిరస్కరించలేడు అతడికి మా వాక్యాలు వినిపించినప్పుడు ఇవి పూర్వకాలకు కట్టుకథలే అని అంటాడు ఎంతమాత్రం కాదు అసలు వారి హృదయాలకు వారి దుష్కార్యాల తుప్పు పట్టింది ఎంతమాత్రం కాదు నిశ్చయంగా ఆ రోజున వారు తమ ప్రభువు దర్శనం లభించకుండా చేయబడతారు తరువాత వారు నరకంలోకి పోయి పడతారు అప్పుడు వారితో మీరు తిరస్కరిస్తూ ఉండినది ఇదే అని చెప్పటం జరుగుతుంది كلا إن كتاب الأبرار لفي علين وما أدراك ما عليون كتاب مرقوم يشهده المقربون إن إن الأبرار لفي نعيم على الأرائك ينظرون تعرف في وجوههم نضرة النعيم يسقون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 وإذا رأوهم قالوا إن هؤلاء لضالون وما أرسلوا عليهم حافظين فاليوم الذين آمنوا من الكفار يضحكون على الأرائك ينظرون هل ثوب الكفار ما كانوا يفعلون ప్రపంచంలో విశ్వసించిన వారిని నేరస్తులు హేళన చేస్తుంటారు వారి ముందు నుండి వెళ్లేటప్పుడు మాటిమాటికి కళ్ళు గీటుతూ వారి వైపు సైగలు చేసేవారు తమ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లేటప్పుడు సంబరపడుతూ వెళ్లేవారు వారిని చూసినప్పుడు వీరు దారి తప్పారు అని అనేవారు వాస్తవానికి వారు వారిపై కాపలాదారులుగా నియమింపబడి పంపబడలేదు ఈనాడు విశ్వసించిన వారు అవిశ్వాసులను చూసి నవ్వుతున్నారు ఉన్నతమైన పీఠాలపై కూర్చుండి వారి స్థితిని చూస్తున్నారు దొరికింది కదా అవిశ్వాసులకు వారు చేస్తూ ఉండిన చేష్టలకు పుణ్యఫలం